disappointment leads to disappointment. Expectation leads to unhappiness. Suppose, మీ మీ తరఫు నుంచి నో అపాయింట్మెంట్ నో ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఏమవుతుంది మీ మనస్సు సమంగా ఉంటుంది ఇష్టముగా పరిగణింపబడని బడినది వచ్చిన అనిష్టముగా పరిగణించేది వచ్చిన సమంగానే ఉంటుంది అంటే మిమ్మల్ని స్టేజ్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టినా లేక మీరు ఆడియన్స్ లో కూర్చుండిపోయినా మీ మనస్సు వికారమును పొందదు అలా కూడా సమచిత్తం ప్రాక్టికల్ గా చాలా ఇంపార్టెంట్ భాష్యకారులు నిత్యంత సమచిత్తత్వం అంతవరకు అంతవరకు వచ్చింది కదండి ఓకే క్వాలిటీ ఆహా ఆసక్తి ఉండకూడదు మళ్ళీ ఆసక్తిని రిపీట్ చేస్తున్నాం ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు ఆసక్తి ఉండకూడదు దేని ఎందు ఆసక్తి ఉండకూడదు దేనిపై తత్వమేమిటి దేనిపై అటాచ్మెంట్ ఆసక్తి ఉండకూడదు ఆసక్తికి తెలుగులో పదం నేను ఎవేవో పదాలు చెప్పాను ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఆసక్తి అంటే లంపటము దేనిపై లంపటము ఉండరాదు ప్రేమ ఉండాలి రంపట ఉండదు ప్రేమ ఉండాలి సో ఇక్కడ ప్రేమ ఉండాలని చెప్పట్లేదు చెప్పక్కర్లేదు ఎందుకని లంపటం లేకపోతే ఉండేది ప్రేమయ్యే చూసారు అదో బ్యూటీ మీకు ఎప్పుడైతే అటాచ్మెంట్ లేదో ప్రేమే ఉంటుంది ఎనీవే ఎక్కడ పుత్రదార గృహాదిషు పుత్రేషు దారేషు గృహేషు పుత్రేషు బహువచనం సంతానం పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ప్రశబ్దానికి పుత్రిక అని కూడా అర్థం ఏకశేష ఏకశేష సమాసం అని ఉంటుంది మాతాచ పితాచ మాతాపితరం అవదు పితరం అవుతుంది అలాగే పుత్రశ్చ పుత్రీచ పుత్రశ్చ పుత్రీచ పుత్రశ్చ బహువచనం ఇప్పుడు సమాసం ఏమవుతుంది పుత్రాహ అవుతుంది పుత్రియశ్చ అంటే పుత్రికలు పుత్రాశ్చ పుత్రులు సమాసం చేస్తే ఏకశేష పుత్ర అలాంటి పుత్ర కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే పిల్లలు పుత్రులు అంటే సంతానము వాళ్ళపై ఆసక్తి ఉండకూడదు ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపడ్డాను వాళ్ళు ఎలాగా ఆ పిల్లవాడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ చదివిస్తూ డబ్బు సరిపడకపోయేదో ఫీజు ఏదో కట్టాలి అది మార్కులు తక్కువ వస్తే అది ఫీజు కట్టి డొనేషన్ ఏదో కట్టి జాయిన్ చేస్తాం దానికోసం అని ఎకరం భూ అమ్మేసి డొనేషన్ కట్టి జాయిన్ చేస్తాం నేనున్నాను ఎందుకండి ఎకరం భూ అమ్మేసి రైతుకి భూ అమ్మడం అన్నది అది అవగతి అది అది మంచి కాదు సో రైతు ఇంకో ఎకరం కొనుక్కుంటే బాగుంటుంది కానీ అమ్మేస్తే ఏముంది సో అలా ఎందుకు చేస్తున్నారు అంటే కాదండి ఇంజనీర్ చదివిస్తే రేపు పొద్దున్న మంచి ఉద్యోగం వస్తే మమ్మల్ని వాడే వాడే చూసుకుంటాడు అని చెప్పి నేను అన్నాను ఇవాళ లేదు కానీ ఇప్పుడు ఇంకా ఎంత ప్లాన్ వేశారో కొడుకుని ఇంజనీరింగ్ చదివించడానికి అప్పు తీసుకుని లేకపోతే ఆస్తిని కుదువబెట్టి లేకపోతే ఆస్తిని అమ్మేసి ఆ డబ్బు పెట్టి చదివిస్తూ ప్లాన్ ఏమిటంటే ఇప్పుడు డబ్బు ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది this is a kind of investment ఎందుకంటే రేపు పొద్దున్న వీడు ఇంజనీర్ అయ్యి మనకి ప్రతి నెల మూట పంపిస్తాడు లేకపోతే అమెరికా వెళ్ళి డాలర్లు పంపిస్తాడు దట్ ఈస్ నాట్ లవ్ దాని పేరే ఆసక్తి లవ్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి మనకి మన కర్తవ్యాన్ని మనం చేస్తాము మనకి చేతనేది మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం వాళ్ళని చదివి చదివిస్తాం ఆ తర్వాత మనం పైకి మనకి పెట్టడం అన్నది పాయింట్ కాదు అది ప్రేమ ఇంత తేడా ఉందో చూడండి సో తల్లిదండ్రులు కూడా అంత ఓపెన్ గా ఆ ఆసక్తితోటి సంతానం వేడల ప్రవర్తించుట సుఖరాము తగదు ఎందుకంటే మీరు ఆసక్తితోటి ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తారో అది మీకు దుఃఖాన్ని మిగులుస్తుంది మీరు గమనించాలి it brings load of sorrow ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళ అపేక్షలను ఆ పుత్రులు వాళ్ళు పూర్తి చేయలేరు మానవుని అపేక్షని పూర్తి చేయుట ఇతరులు పూర్తి చేయుట సంభవం కాదు వాడే అపేక్ష తప్పని తెలుసుకుని విడిచిపెట్టాలి తప్ప ఇతరులు అపేక్షను పూర్తి చేయలేదు ఎందుకంటే ఒక అపేక్ష పూర్తి చేస్తే ఇంకో అపేక్ష పుడుతున్నట్టు ఇది ఎండ్లెస్ ఇది ఎలా అంటే మగపిండి వారి కోరికలను ఆడపిండి వారు తీర్చలేదు ఏదో కొన్ని తీర్చి ఇంకా మా వల్ల కాదు మీ మీ సంతానం మీరు పదండి దండం పెట్టాలి తప్ప వాళ్ళ కొడుకులన్నీ వీళ్ళు చేస్తాం లేదు ఇంకా దృష్టాంతి కాబట్టి అపేక్ష అనేది లేకుండా చూసుకోవాలి అపేక్ష పెట్టుకుంటే అది ఆసక్తి అవుతుంది తప్ప అటాచ్మెంట్ అవుతుంది తప్ప ప్రేమ కాదు కాబట్టి పుత్రేషు ఇక దారేషు బహువచనం ఇక్కడ బహువచనం అవివక్షితం భార్య అర్థం అనేక భార్యలను అనుకోకూడదు భార్య అర్థం ఏమండి గృహేషు గృహా పుంసి పుల్లింగంలో గృహాహనం ఉంటుంది బహువచనం అర్థం ఇళ్ళనే అనేక ఇళ్ళని కాదు ఇల్లు కాబట్టి ఇంటి మీద వెర్రి మమకారము పెట్టుకోరాదు ఇది నా ఇల్లు అని పెట్టుకోరాదు ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ట్యాక్స్ కట్టాలి దాంట్లో ప్రశాంతంగా జీవించాలి తర్వాత అది ఈశ్వరుని ఇచ్చే ప్రకారం అయ్యేదో అవుతుంది అలా ఉండాలి కానీ ఇది నా ఇల్లు అని అలాగే మమకారాన్ని పెట్టుకోరాదు ఇది మనం చూసినాము సో ఆదిగ్రహణాత్ అన్యేషు అపి శ్రీకృష్ణుడు అన్ని లిస్టు పెట్టకుండా ఆది అని పదం పడేస్తుంది ఎట్సెట్రా అదేంటే ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నారు ఏమిటి ఏముంటాయో చెప్పండి అసలు ఎట్సెట్రా ఎందుకు అంటున్నారు మీరు అంటే అన్యేషు ఇంకా ఉంటాయి ఈ జనులు ఆసక్తి పెట్టుకునేవి ఇంకా ఉంటాయి లైక్ వాట్ అత్యంత ఇష్టేషు దాసవర్గాదిషు ఇది ఈ నౌకరు మాకు చాలా కావలసిన వాడు అని పెట్టుకుంటాం ఒక నౌకర్ని పెట్టుకుంటాం ఆ పెద్ద ఆయన ఒక నౌకర్ని పెట్టుకుంటాం మాకు బాగా కావలసిన వాడు ఈ నౌకరు అని పెట్టుకుంటాం ఆఖరికి ఏమవుతుందంటే వీడికి నౌకరే మిగులుతాడు కొడుకు కూతురు ఎక్కడ ఉంటాడు ఈ సంసారం చూసారా ఇది చాలా కుళ్ళు గుమ్మిడికాయ ఉంటుంది అదే అలా పోల్చారు కుళ్ళు గుమ్మిడికాయ చూడడానికి ఎలా ఉంటుంది పూర్ణంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది నిగనిగలాడుతూ మహా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ విప్పి తీస్తే మైలు దూరం దాకా ఎవరు నిలబడలేరు దుర్వాసన ఈ సంసారం అలాంటిది కుళ్ళు గుమ్మిడికాయ దాంట్లో లోతుల్లోకి వెళ్ళిపోలేదు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎనివే సో నౌకర్లు లేకపోతే అనుచరులు ఎవడో కొలీకు ఉంటాడు వాడు లేకపోతే నాకు ఏది నడవదు వాడి వల్లే నాకు అంతా నడుస్తుంది అనుకోవడం అటువంటి ఆసక్తి కొలీగ్స్ మీద లేకపోతే జూనియర్స్ మీద లేకపోతే వర్కర్స్ మీద ఇంట్లో పనిచేసేటువంటి నౌకర్ల మీద అటువంటి ఆసక్తిని పెట్టుకోరాదు ధనవంతులు అలా పెట్టుకుంటారు ధనవంతులు అందులో నౌకర్ని పెట్టుకుంటారు నౌకరెందుకు అక్కర్లేదు మనమే చక్కగా దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన పని మనం చేసుకోవాలి నౌకరు పెట్టుకున్నామంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు నౌకరు పెట్టుకుంటే అనారోగ్యానికి దాటి చేసుకుంటాం అలాంటివి ఉండకూడదు అని పెట్టుకుంటారు ఆదిశబ్దం చేత ఇంకో ఆదిశబ్దం పెట్టారు ఆయన కనుక శ్రీకృష్ణుడు పెట్టిన ఆదిని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకా ఆది పెట్టారు ఆ ఆదిలో నన్ను ఏదైనా పెట్టమంటారా చాలా add something to fit in to that ఆది కుక్కపిల్ల పిల్ల మీద ఆసక్తి పెట్టుకోవడం పిల్లి పిల్ల మీద ఆసక్తి పెట్టుకోవడం పిల్లిని పెంచి దాని మీద ఆసక్తి పెట్టుకోవడం అలా చేయకూడదు భూతదయకి దానికి సంబంధం లేదు భూతదయ అంటే కుక్క పిల్లకి వృత్తిముక్క ఏదో కూడా అది భూతదయ అవుతుంది తప్ప దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక తాడు కట్టి దాని చుట్టూ తిట్టుకోవడం భూతదయ అనిపించుకోండి దానికి ఫ్రీడమ్ ఇస్తే భూతదయ పోలండి సో ఈ విధమైన ఆసక్తి పెట్టుకోకూడదు అనాసక్తంగా జీవించాలి సత్య ఉభయం జ్ఞానాత్వాత్ జ్ఞానముచ్యతే ఈ రెండు కూడా ఏమిటి ఆసక్తి అంటే ప్రపంచంలో ఉండే భోగ్యములు భోగ విషయములు సంపదలు మొదలైన వాటి ఎడల ఆసక్తి లేకుండా ఇక రెండవది ఏమిటి పుత్రదాన గృహాదికి కూడా ప్రేమ ఉండాలి తప్ప ఆసక్తి లేకుండా అటాచ్మెంట్ లంపటము లేకుండా చాలా ఇంపార్టెంట్ లంపటము లేకుండా మీకు పెద్దలు అంటే ఇలాంటివి కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కానీ మీరు పాఠంలో భాగంగా నేను అంటున్నాను పెద్దలు ఏం చేస్తారంటే నా భార్య పక్కన లేకపోతే నేను బతకలేనండి అని ఒక వాడు నిశ్చయం చేసి కూర్చుంటాను డెబ్బై ఏళ్ళు ఉంటాయి తిరుపతి దేవుడు దర్శనానికి వెళ్తే భార్యతో పాటు వెళ్తాడు ఇందులో భార్యతో పాటు ఇందులో ఆవిడ ఇంట్లో విశ్రాంతిగా ఉండొచ్చు కదా నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే నాకు ఆవిడ పక్కన లేకపోతే నాకు అసలు నేను భోజనం కూడా చేయలేదు నాకు ఏ పని ఆవిడ పక్కన ఉండాల్సిందే సాధారణంగా ఈ మాట పురుషులు అంటారు స్త్రీలు అన్నారు మీరు గమనించారు స్త్రీలు నిబ్బరంగా ఉంటారు ఏమే అందరూ మనస్సులో ఏముందో భగవంతుడికి తెలియాలి నిబ్బరంగా ఉంటారు పురుషుడు మాత్రం వేలతనంతో అంటాడు అన్నాడా రబుల్లో పడ్డాడు ఎందుకని కాలం యొక్క ప్రభావం అలా ఉంటుందండి నేను ఎవరినో నో నేను పురుషుడు ముందర వెళ్ళిపోతే వాడు పుణ్యాత్ముడే ఒకవేళ ది అదర్వే అయిందనుకోండి వీడికి ఇంక మిగిలిన వయస్సు ఎంతో ఉంటుంది ఏడాదో రెండేళ్ళు బతికేదనుకోండి ఆ రెండేళ్ళు కూడా దుఃఖంతో అది తెలియటట్టు అనిపించుకోవచ్చు ఆ రెండేళ్లు కూడా శాంతంగా జీవించడానికి మనం తయారీ చేసుకోవాలి కానీ దుఃఖంతో జీవించే వ్యవస్థ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఇంకో ఇంకొక దోషం ఆసక్తి ఉండే ఒక దోషం ఇంకో దోషం ఏమిటంటే బ్రతికున్నప్పుడు కూడా ఆవిడ లేదే నేను సుఖంగా ఉండలేను అనే మాట మీద అన్నాడంటే వీడు ఆవిడికి పెద్ద భారము కింద తయారవుతాడు మీరు అది ఆవిడ పాపం కంప్లైంట్ చేయకపోవచ్చు బోధ్యంటారు అలా ఉంటాడు ఇది చిన్నపిల్లవాడిని సాకినట్టు ఆవిడ సాకుతూ ఉంటుంది అది ఎంత బరువు అవుతుంది ఆవిడకి పైకి అందం బరువు మోస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ విధంగా భార్య ఎడల అటువంటి బరువు పెట్టడము అది ధర్మం అవుతుందా అది యోగ్యమైన పని అవుతుందా అవదు freedom and love awareness understanding love and freedom ఆ పాత్ లో వెళ్ళాలి కానీ అటాచ్మెంట్ బాండేజ్ అన్సఫరీ ఆ పాత్రలో వెళ్ళకూడదు కాబట్టి అనాసక్తి అది ఈ రెండు ఈ రెండు కూడా అసక్తి అనవిశ్వంగా ఈ రెండు కూడా ఇది రెండింటికి శ్రీకృష్ణుడు జ్ఞానం అని నామకరణం చేశాడు ఉభయం జ్ఞానం అది జ్ఞానం అని దొరుకుతుంది అలాంటి పేరు ఉందని కూడా వచ్చిన లోకల్లో ఎవరికి తెలియదు జ్ఞానం వచ్చి అనాసక్తికి జ్ఞానం అని పేరు చెప్పారు ఏంటంటే ఈ పేరు చిత్రంగా ఉండే అంటే జ్ఞానహేతు జ్ఞానార్థత్వ అనాసక్తంగా ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మజ్ఞానమును పొందుడు మహాత్మా గాంధీ గారు ఆయన భగవద్గీతలో మీకు బాగా నచ్చిన శ్లోకం ఒకటి చెప్పమంటే ఆయన ఒక పుస్తకమే రాశారు ఆ శ్లోకం ఏమిటంటే తస్మాదసక్త సతృతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరం కర్మ పరమాత్మోతి పూర్వం కాబట్టి అన్ని సందర్భములలో మీ కర్తవ్య కర్మను మీరు చేసుకుంటూ పో కానీ ఆసక్తి అనేది లేకుండా చెయ్యి ఎదలవాళ్ళకి ఉపకారం చేసుకుంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్గా చేయకూడదు ఇన్వెస్ట్మెంట్గా చేశారనుకోండి మీరు జీవితంలో ఒక అనుభవం ఇస్తారు మనం ఉపకారం ఎవరికి చేస్తామో వాళ్ళు మనకు ఉపకారం చెయ్యరు ఎందుకంటే సందర్భం కూడా కుదరదు మనం ఎప్పుడు ఎవళ్ళకి ఏ ఉపకారం చేయలేదో వాళ్ళు వచ్చి మహోపకారం చేసిపోతారు ఈ జీవితంలో సందర్భం ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది మీరు వారం రోజులు చక్కటి సేవ చేశారు వాడు కోరుకున్నాడు తన సుఖంగా తన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు వీడికి జ్వరం వచ్చింది వాడే వచ్చి చేస్తాడని వీడు అనుకుంటే అంత పొరపాటదే అనుకోండి కాబట్టి దిస్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా చాలా తక్కువ ఐడియా అలా ఇన్వెస్ట్మెంట్గా చేయకూడదు దాన్ని ఆసక్తి అంటారు అటువంటి అపేక్ష ఏమీ లేకుండా మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి అలా ఎవడైతే అసక్త అనాసక్తుడుగా కర్మను చేస్తాడో కర్తవ్య కర్మను వాడు ఆ పరమాత్మని పొందుతాడు ఇది నాకు నచ్చిన శ్లోకము అని చెప్పారు మహాత్మా గాంధీ గారు ఇంకేతనే ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన ఢిల్లీలో సంబరాలలో లేడు ఆయన ఆయన నోఖాలీలో బీదలు సాధలు వాళ్ళ మధ్యన వాళ్ళ సుఖ దుఃఖాలను పంచుకుంటూ బతికి ఉన్నాడు ఆయన బెంగాల్లో ఢిల్లీలో లేడు ఢిల్లీలో రాజకీయ నాయకులు పదవులు పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఎవరో వాళ్ళు ఉండాలి ఢిల్లీలో ఢిల్లీలో ఉండి నడిపించాలి లేకపోతే ఈ స్వాతంత్ర్యం ఏం చేసుకోవాలి కానీ ఆయన లేడు ఆ పండగ ఆయన చేసుకోలేదు ఎందుకంటే ఆయనకి పండగలు అవి అక్కర్లేదు సమచిత్తంగా ఉండడమే కావాలి కాబట్టి దానికి జ్ఞానము అని పేరు నిత్యం సమచిత్తత్వం తుల్యచిత్తత సమమైన చిత్తమును కలిగి ఉంటుంది దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయటము అంటే విషమమైన చిత్తము లేకుండుట అని మాత్రమే చెప్పగలుగుతాం సమచిత్తం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందో చెప్పలేము ఎలా ఉండదో చెప్పగలుగుతాం హర్ష శోకములు లేకుండుట సుఖం ఇష్టం వస్తే హర్షము అనిష్టం వస్తే శోకము లేకుండుట ఇప్పుడు కొడుకు అమెరికాలో ఉంటాడు ఈ మధ్యకాలంలో ఇది బాగా ప్రచారంలో ఉందని చేత దృష్టాంతంగా చెప్తున్నా కొడుకు అమెరికాలో ఉంటాడు వాడు వాడి భార్య మనవుడు వస్తాడు వచ్చినప్పుడు పండగ పండగ పండగ పండగ వచ్చిన వాళ్ళు వారం రోజుల నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఏమిటి అయ్యో వెళ్ళిపోయారు ఇంకా మాకేమీ అంతా దుఃఖం దుఃఖం అలా ఉండకూడదు అలా ఉండకూడదు సమచిస్తారు రెండు సందర్భాల్లోనూ కూడా తుల్యంగానే ఉండాలి హర్ష శోకములు అనేవి ఉండనే రాదు సో ఎందుకండి అలాగా అంటే మీరు హర్షాన్ని పట్టుకుంటే దాంతోపాటు శోకం కూడా మీరు పట్టుకోకపోయినా వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది కాబట్టి మనిషి అర్థం చేసుకోవాల్సిన జీవిత సత్యం ఒకటి కానీ మనిషి ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనిషికి చేతగాదా అని అనిపిస్తుంది ఒక సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్లో study of history proves that a human being never learns from history నేను హిస్టరీ చదివితే ఏం ప్రూవ్ అవుతుందంటే మనిషి చరిత్ర నుంచి ఎట్టి గుణపాఠములు నేర్చుకోదు అనే ప్రూవ్ అవుతుంది సో ఆ విధంగా మనిషి జీవితంలో సుఖ దుఃఖాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడే గాని ఆ సుఖ దుఃఖముల నుండి గుణపాఠం నేర్చుకోనే నేర్చుకోడు మీకు గుణపాఠం ఏమిటో పాఠం ఏమిటో చెప్పండి కదా మనిషి జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం ఉంటుంది దట్ ఈస్ ది లా ఈ లా ఎలాంటిదంటే సూర్యుడు ఒక సంవత్సర కాలంలో సంవత్సరం యూనిట్గా తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో సూర్యుని యొక్క గతి లేదా భూమి యొక్క గతి సూర్యునికి గతి కాదు భూమి యొక్క గతినే సూర్యుని గతి కింద మనకు కనపడుతుంది సో భూమి యొక్క గతి ఏ విధంగా ఉంటుందంటే కరెక్ట్ గా హాఫ్ ది టైం పొగలు హాఫ్ ది టైం రాత్రి ఉంటుంది కరెక్ట్ గా ఏదో జూన్ ట్వంటీ సిక్స్ ఏదో అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ పన్నెండు గంటలు పొగలు పన్నెండు గంటలు రాత్రి ఉంటుంది జూన్ ట్వంటీ సిక్స్ ముందే ఉంటుంది పొగలు ఎక్కువ రాత్రి తక్కువ జూన్ ట్వంటీ సిక్స్ తర్వాత ఏముంటుంది పొగలు తక్కువ రాత్రి ఎక్కువ అవుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయ్యేప్పటికి మీరు అన్ని క్యాల్కులేషన్స్ వేసి యాడప్ చేస్తే ఏమొస్తుంది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ పొగలో ఫిఫ్టీ పర్సెంట్ రాత్రి వస్తుంది తెలిసిందండి దృష్టాంతం సరిగ్గా అదేవిధంగా ప్రతి మానవుడు ధనవంతుడు కానీ నిర్ధనుడు కానీ పండితుడు కానీ మూర్ఖుడు కానీ రాజు కానీ వేద కానీ ప్రతి మానవుడు జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈసీసీ లా మరి అయితే ఈ సుఖం కోసం మేము పూజలో చేసిన దాని మాట ఏంటని ఇంకా మీరు నన్ను ఆ ప్రశ్న మీరేం అడగద్దు డోంట్ ఆస్క్ మీ ఆలోచించుకోవచ్చు మీరు భగవంతుని యొక్క రీతి కొరకు పూజ చేయమన్నారు కానీ సుఖం కోసం పూజ చేయమని చెప్పలేదు కూడా పైగా భగవంతుని ప్రీతి కొరకు మేమెందుకు పూజ చేయాలండి మా సుఖం కోసం మేము చేయాలి కదా అని అడిగితే ఓన్లే ఈ రూపంగానైనా వీడు భగవంతుని సామ్రాజ్యంలోకి వస్తాడని కరుణతోటి సరే పోన్లేదా భగవంతుని ప్రీతి కొరకు నీవు పూజ చేయడం ఇష్టం లేకపోతే కనీసం నీ సుఖం కొరకైనా ఏడు అని చెప్పారు నీ సుఖం కొరకైనా చెయ్యి ఇప్పుడు అలా మొదలు పెడితే భవిష్యత్తులో కొంత తెలివితేటలు వస్తాయేమో వీడికైనా అలా చెప్పారు అలా చెప్తే వీడేం చేశాడు ఆ పాఠం నేర్చుకుని భగవత్ ప్రీతి కొరకు పూజ చేయాల్సిన ఆ ఉన్నత స్థితికి ఎదగడం మానేసి ఆ ఉన్న చోటే ఫిక్స్ అయిపోయాడు ఏదో రిజర్వేషన్ క్యాండిడేట్ లాగా అక్కడే ఉండిపోయాడు ఇంకా ముందుకు మనం వెళ్ళకూడదు అన్నట్టు దానికి రిజర్వ్ అయిపోయింది ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి మానవుని జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం ఫిఫ్టీ పర్సెంట్ సుఖం శుక్లపక్షం ఎన్ని రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఇఫ్సో శుక్లపక్షం పదిహేను రోజులు ఉండే పక్షంలో కృష్ణపక్షం ఎన్ని రోజులు ఉంటుంది పన్నెండు రోజులు ఉంటుందా పద్దెనిమిది రోజులు ఉంటుందా పదిహేను ఉత్తరాయణం ఎన్ని రోజులు ఉంటుంది one eighty days one eighty two and half days దక్షిణాయనం one eighty two and half days ఉంటుంది సుఖము దుఃఖము ఎంత ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా అటువంటిప్పుడు మేము సుఖం కోసం సుఖం కోసం ఆరాటం దుఃఖాన్ని నెట్టివేసే ప్రయత్నం అనవసరం కదా అని మీరు అడిగితే నేను ఎస్ అని చెప్తా అనవసరం ఒకడు ఎక్కువ సుఖాన్ని పొందటం కోసం ఎక్కువ ఆరాటపడ్డాడు దుఃఖాన్ని వేయటం కోసం చాలా కష్టపడ్డాడు ఇంకొకడు సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయలేదు దుఃఖాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేయలేదు తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోయాడు వీళ్ళిద్దరి సుఖ దుఃఖాలు ఏ లెక్కలో ఉంటాయి సమానంగా ఉంటాయి దట్ ఈస్ ది లా ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే సమచిత్తత్వం అనేది సమా సహజంగా వచ్చేస్తుంది అండ్ దెన్ ఇంకొక ప్రాక్టీస్ నేను చెప్పే ఉంటాను బహుశా మళ్ళీ గుర్తు చేస్తున్నాను అదేమిటంటే ఒక వ్యక్తి ఒక వస్తువు ఒక ఘటన దాని ఎడల ఈ ప్రాజెక్షన్ కనుక లేకపోతే అది సుఖమో అవ్వదు దుఃఖమో అవ్వదు మీరు సమచిత్తంలో ఉండిపోతారు వెరీ సింపుల్ మీరు రైల్లోకి ఎక్కారనుకోండి మీకు బెర్త్ ఉన్నది రిజర్వ్డ్ కానీ ఈ సైడ్ బెర్త్ నాకు అనుకూలం కాదు ఈ మధ్య బెర్త్ నాకు అనుకూలము అని మీరు అనుకోగానే అక్కడికి వెళ్ళగానే సైడ్ బెర్త్ రాగానే దుఃఖం వచ్చేస్తుంది ఏదో బెర్త్ నాలుగు గంటల కోసం ఏముంది అని అనుకుంటే సుఖం లేదు దుఃఖం లేదు కాబట్టి చాలా చిన్న విషయం చిన్న చిన్న విషయాల్లో మీరు ఎప్పుడు కూడా అభ్యాసం చేయాల్సింది చిన్న విషయాలలోనే అభ్యాసం చేయాలి you start with the sugar in this coffee కాఫీలో షుగర్తో ప్రారంభం చేయాలి కాఫీలో షుగర్ తక్కువ వేశారనుకోండి దుఃఖం అని అనేసుకో ఈ దుఃఖం వచ్చి పడింది ఏమిట్రా నాకు అని చికాకులు ఏమిటండి కాఫీలో ఇలా ఇచ్చారు కాఫీ సరిగ్గా ఇవ్వాలని తెలీదా అని that is what is called emotional reaction షోకం అక్కడ కాఫీలో షుగర్ ఎప్పుడైతే తక్కువ ఉందో లెట్ మీ ట్రై దిస్ వెంటనే ఇది బ్యాడ్ అని లేబుల్ వేయకుండా లెట్ మీ ట్రై దిస్ అని తాగేయటం తాగే ఒకసారి అనుకోండి నెక్స్ట్ డే నుంచి మీకు షుగర్ ఉన్నా లేకపోయినా తేడా తెలియదు it doesn't make a difference తేడా తెలుస్తుంది but it doesn't make a difference అలా అలాగే భోజనం అలాగే మనుషులతో వ్యవహరించేప్పుడు వీడు నాకు ఇష్టమైన వాడు వీడు అంత ఇష్టమైన వాడు కాదు వీడు న్యూట్రలు వీడు శత్రువు అని అలా మనుషుల్ని అలా విభాగం చేసి పెట్టుకోవడమే చాలా తప్పు అలా పెట్టుకోకూడదు అందరి ఎందు సమత్వ బుద్ధి ఉండాలి అందరినీ అండర్స్టాండ్ చేసుకోవాలి తప్ప ఎవళ్ళకి లేబుల్స్ వేయకూడదు జడ్జిమెంట్ చేయకూడదు అందరినీ అండర్స్టాండ్ చేసుకోవడం people are different we understand all the differences and our response is equanimous to all అలాగ వ్యక్తుల ఎడల ఇక జీవితంలో వచ్చేటువంటి ఘటనల ఎడల అసలు పెద్ద పెద్ద అపేక్షలు పెట్టుకోకూడదు మా కుర్రాడు ఐఐటి ర్యాంక్ వచ్చి తీరాలి అని పూజల మీద పూజలు చేసుకుంటూ కూర్చుంటే గాడ్ బ్లెస్ వస్తే సంతోషం వస్తే హర్షం పార్టీ కాకపోతే బిగ్ బ్లో అవుతుంది కష్టం బిగ్ బ్లో అయిపోతుంది ఆ దాన్ని అది it is not a blow it is what it is ఇప్పుడు పరీక్ష ర్యాంక్ రాలేదనుకోండి what is that it is what it is but it is a blow ఎప్పుడు బ్లో అవుతుంది మీరు ఆ హైప్ క్రియేట్ చేసి పెట్టుకుంటే బ్లో అవుతుంది జీవితాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండాలి అలౌ ద లైఫ్ టు అనుకో రేపు ఎలా ఉంటుంది will see will see let come ఏమంటే ఏ party negative will see will see come ఊరికే ఈ ఛానల్స్ వాళ్ళు బాగా టెన్షన్ పెట్టేస్తారు ఎందుకు తెలుసిన ఎందుకు పెడతారో తెలుసిన టెన్షన్ అది వాడి వృత్తి అండ్ అది వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది అందుకోసం టెన్షన్ పెడతారు ఈ ఛానల్ వాడు ఏం చేస్తాడంటే ఇద్దరిని పిలుస్తాడు స్కూల్లో యోగా నేర్పాలా వద్దా నేర్పాలన్నవాడిని నేర్పాలన్నవాడిని పిలిస్తే పర్వాలేదు నేర్పి తీరాలి అన్నవాడిని అసలు యోగా దగ్గరికి రాకూడదు అన్నవన్నీ పిలుస్తాడు ముందు పిలవడంలోనే ఇద్దరిని పిలుస్తాడు తప్పు కదా అలా చేయకూడదు కదా అలా ఇద్దరిని పిలుస్తాడు మధ్యలో కూర్చుంటాడు ఏమంటే యోగా నేర్పాలనుకున్నారు ఏం చేయాలి అని వీడిని అడుగుతాడు అడిగితే వాడు చెడబడా తింటాడు వాడు తిట్టిన నాలుగు రెట్లు వీడి తింటాడు వాడు తిట్టాడు వాడిని నుండి వీడు తిట్టేప్పుడు వీడు అడ్డుపడతాడు అడ్డుపడితే you are a demented person why are you coming in my way వాడు వీడిని తిడతాడు వీడు ఇక్కడ ఎంజాయ్ చేసేస్తూ వాళ్ళు కొంతసేపు తిట్టుకొని ఇస్తారు తిట్టుకొని ఇచ్చి ఆ పైన నేను నడుపుతున్నా మీరు తిట్టుకోవడానికి వీలు లేదు అని వీడు మళ్ళీ వీళ్ళ అరవడం ప్రారంభిస్తారు ఇది ప్రోగ్రామ్కి బిగ్ ఫైట్ అని పేరు వాట్ వాట్ ఎ ఆ పేరు ఎలా ఉందండి గుడ్ డిబేట్ అయితే ఇంపార్టెంట్ డిబేట్ అని పేరు పెట్టద్దండి బిగ్ ఫైట్ అని పేరు పెడతావా అంటే వీళ్ళందరూ కొట్టుకోవడమే నీకు కావాల్సిందా మరి అయితే వీళ్ళైనా గ్రహించాలి నేను బిగ్ ఫైట్కి రాను ఏదైనా యూస్ఫుల్ డిబేట్ అయితే వస్తా తప్ప బిగ్ ఫైట్కి నేను రాను అని చెప్పద్దు వీళ్ళు వీళ్ళకి ఏమిటి టీవీలో కనబడిపోవాలి ఎలాగో అలా ఐ డోంట్ ఎనీవే ఈ రకంగా జీవితాన్ని హర్ష శోకములలో సుఖ దుఃఖముల ప్రవాహంలో బంధించి పెట్టుకోవటము చాలా జ్ఞానం అలా ఉండకూడదు సమచిత్తంగా ఉండాలి సమచిత్తం నేను ఒకేసారి వెళ్ళాను డిబేట్ ఒకేసారి వెళ్ళాను నన్ను మాట్లాడమని అడిగేదాకా నేను మాట్లాడలేదు నన్ను అడిగినప్పుడు నేను మాట్లాడాను నాకు ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు త్రీ అండ్ హాఫ్ మినిట్స్ మాట్లాడారు ఈ లోపల అడ్డుపడ్డాడు ఒక ఆయన మాట్లాడడం మానేశాను the debate was over and then I took a decision never go go to such debates ఏమో ఎందుకంటే మిమ్మల్ని చెప్పనివ్వడం ఏమంటే ఎలా చూస్తూ వాటితో సమానంగా మీరు అరిస్తేనే మీరు గొప్ప డిబేట్ చేసేవాడు అవుతాడు who cares for these debates కాబట్టి ఎనివే కొంత డైగ్రెస్ అయి ఉంటాను డైగ్రెషన్ ఉన్నా కొంచెం అపోజిట్స్ ఎడల సమచిత్తంగా ఉండాలని మాత్రమే నా అభిప్రాయము ఆ విధంగా తుల్య చిత్త సమమైన చిత్తమును కలిగి ఉండగలదు ప్రాక్టికల్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో కూడా సమమైన చిత్తమును కలిగి ఉంది అభ్యాసం చేయాలి చిన్న చిన్న వాటిలో అభ్యాసం చేయాలి పెద్దవాటికి దాన్ని అంతటా మీరే చేరుకోగలుగుతారు చిన్న చిన్న వాటిల్లో అభ్యాసం చేయాలి సమచిత్తం ఒక సాధువు చలి వేసుకుంటే కంబళి కప్పుకుని పడుకున్నాడు తిట్టుకుంటున్నాడు ఈ కంబళి పొట్టిగా ఉంది ఇచ్చి ఆయన కొంచెం పొడిగాటి కంబళి ఇవ్వాలి కదా ఈ పొట్టి కంబళి ఇస్తే కాళ్ళకి కప్పుకుంటే మెడకి రావట్లేదు మెడకి కప్పుకుంటే కాళ్ళకి రావట్లేదు అని తీసుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకో సాధువు ముడుచుకు పడుకోవాయా అని చెప్పాడు వీడు ముడుచుకు పడుకో ఇప్పుడు బాగానే ఉంటాడు సో ఇందాక చూపించుకున్నది అనవసరం కదా సవచిత్తత్వం సమచిత్తాన్ని అభ్యాసం చేయాలి సో ఉన్నదాని స్వీకరించడము don't reject anything psychologically resenting things చాలా తప్పది అలా చేయకూడదు ఇష్టానిష్టోపత్తిషు ఇష్టానాం అనిష్టానాం ఉపపత్తయ సంప్రాప్తయ సంప్రాప్తి అంటే వచ్చి మీద పడుట వచ్చేస్తుందంటే ఇష్టము వస్తుంది అనిష్టము వస్తుంది అంటే సుఖము వస్తుంది దుఃఖం వస్తుంది కాళిదాసు మహాకవి అన్నాడు కస్యైకాంతం సుఖముపనతం దుఃఖమేకాంతతో వా మేఘ సందేశం లోకం చదివిన దాన్ని బట్టి మీరు చెప్పగలిగి ఉండాలి ఈ లోకంలో ఎవడైనా ఒకడు సుఖం అంటే సుఖం తప్ప ఇంకొకటి లేదు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా లేదు దుఃఖం దుఃఖమే తప్ప ఇంకా వాడి జీవితంలో ఏమీ ఎరగడు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా లేదు లేడు ఎందుకంటే నరకంలో కూడా సుఖం ఉంటుంది అన్నారు ఒక నారదుడు నరకానికి వెళ్ళాట వెళ్తే అక్కడ ఈ కన్విక్స్ అందరూ ఉంటారు కదా అక్కడ యాతనలు అనుభవిస్తే ఈ అందరూ ఉంటారు వాళ్ళందరూ కూర్చొని కాఫీ తాగుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ ఇటారా అందరూ నరకల్లో ఉన్నారా ఏంటి కాఫీ తాగు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కాఫీ ఎంజాయ్ చేస్తాం చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు అన్న అడిగారు ఇది ఎక్కడ నరకం ఇలా ఉంది ఏమిటండి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మీరు కంగారు మాకండి ఒక ఐదు నిమిషాలు ఆగలేదు చెప్పారు ఈ ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ గార్డ్స్ అందరూ ఈ కింకర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కాఫీ తాగొచ్చి వీళ్ళందరినీ మళ్ళీ కొట్టడం కొట్టడం మొదలు పెట్టారు చూసారా ఇదో కాబట్టి నరకంలో కూడా గార్డ్ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు వీడికి సుఖం ఉంటుంది నరకంలో కూడా ఎనీవే సో ఇష్టానం జీవితంలో కస్యైకాంతం సుఖముపన్నతం వా అని యక్షుడు అంటాడు యక్షుడు వివిధాలతో కలిసి ఆ అలకాపురిలోనూ ఎక్కడో మహానందంగా స్వర్గలోకంలో నివాసం చేసేవాడు ఇప్పుడు ఆ స్థానము పోయింది ఆ పురానికి దూరం అయ్యాడు త్రివిధానికి దూరం అయిపోయి అడవిలో పడు ఉన్నాడు ఎండ పైనుంచి సో గ్రీష్మ ఋతువులో ఆషాఢస్య ప్రథమ ఆషాఢం అంటే గ్రీష్మం కదండి జ్యేష్ఠ ఆషాఢాలు సో కాబట్టి ఎవరికి సుఖము కానీ దుఃఖము కానీ పూర్ణముగా ఉన్నది అని చెప్పుటకు లేదు దుఃఖమేకాంతతో నీచైర్గచ్చుపరిచర్ష చక్రమే నిక్రమేణ ఈ నీళ్లు తోడే చక్రం ఆ చక్రంలో ఆ రిమ్కి బ్యాస్కెట్స్ ఉంటాయి ఈ బ్యాస్కెట్ పైకి వచ్చినప్పుడు నిండా నీళ్ళని తెచ్చుకుని వస్తుంది మళ్ళీ కిందకి పోతుంది మరుక్షణంలో కిందకి పోయేప్పుడు ఆ నీళ్ళన్నీ పోయి ఎంటీ అయిపోయి కిందకి వెళ్తుంది మళ్ళీ కింద నుంచి పైకి వచ్చేప్పుడు నిండా నీళ్ళని తెచ్చుకొస్తుంది పైనుంచి కిందకి పోయేప్పుడు ఎంటీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు బ్యాస్కెట్ ఎంటీ అవుతుందా నీళ్లు తెచ్చుకుంటుందా అని అడిగారు అనుకోండి చెప్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమన్నా కాదండి కొన్ని బ్యాస్కెట్స్కి రాహు దశ బాగుంది కొన్ని బ్యాస్కెట్స్కి శని దశ బాగులేదు కాబట్టి అవి తేడాగా ఉంటుంది అని చెప్పగలరా శని సేలైతే నో సచ్ బ్యాస్కెట్స్ అన్నీ ఒక్కలాగే ఉంటాయి ఏమిటి ఫిఫ్టీ ఫిఫ్టీ జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది మానవుడు పూర్వం వాళ్ళు అలా అనుకున్నారు నీకే దశ పరిచ దశ అని అనుకున్నారు అంతేకాని ఈ దశలు ఏదో నక్షత్రాలను మొత్తం గ్రహాలు మొత్తం ఉంటాయి అని వాళ్ళు అనుకోలేదు పాపం వాళ్ళకి అన్ని తెలివితేట లేకపోయా లేకపోయాయి నీ జైన్ గచ్చత్తు పరిచ అనుకున్నారు తప్ప అని వేదాంతం పట్టుకుని సమచిత్వంతో బతికే వెరీ ఇంపార్టెంట్ తాసు అంటే ఉపపత్తి స్త్రీలింగ శబ్దం అంచేత తాసు ఇష్టానిష్టోపత్తిషు నిత్యమేవా తుల్యచిత్తత రెండింటి ఎడల సమచిత్తమును కలిగి ఉండవచ్చు నిత్యముగా నిత్యం అనే అభిప్రాయం ఏమిటంటే చూడండి జీవితం మీకు జీవిత రహస్యం చెప్తా సుఖము వెంబడి దుఃఖము ఉంటుంది సుఖం శాశ్వతంగా మిగిలిపోదు సుఖం వచ్చి వెళ్ళిపోతుంది వెంబడి ఏమొస్తుంది దుఃఖం దుఃఖము వెంబడి సుఖము సుఖము వెంబడి దుఃఖము this is the secret of life ఇప్పుడు మీకు సుఖమే కావాలి అని మీరు ఆగ్రహం పెట్టుకుంటే ఆ వచ్చిన సుఖము కొంత హర్షాన్ని కలిగించి మీ కళ్ళ ముందే అది కరిగిపోయి పోతుంది అవుతుంది అప్పుడు శోకం ప్రారంభమైతే మీరు కుమిలిపోతారు ఆ శోకంతో సో ఓ గంటలో హర్షము ఓ రోజు హర్షము ఇంకో రోజు శోకము ఈ రకంగా జీవించటము అది తెలివి తక్కువ కాదు అది చాలా తెలివి తెలివితేటలు కాదు తెలివితేటలు ఏమిటంటే సుఖము వచ్చినప్పుడు ఎలాగూ పోయిందే దుఃఖము వచ్చినప్పుడు కూడా ఎలాగూ పోయిందే will be replaced by the opposite so నిత్యం ఉండేదానికి ఏడవడం అనవసరంగా సహించేస్తే పోతుంది వీటిని సహించటం అభ్యాసం చేయమన్నారు శ్రీకృష్ణ సంస్తితిక్షస్వ భారత దానికి తితిక్షాయోగము అని పేరు తితిక్ష సుఖాన్ని కూడా సహించటం అభ్యాసం చేయాలి దుఃఖాన్ని మాత్రమే కాదు అంటే అదేలాగా అంటే సుఖం వచ్చినప్పుడు పార్టీ టైం అని అనుకోరాదు హర్షం చెప్పారు గోల్ పడ్డప్పుడు వీడు గోల్ వేసాడు గోలు వేసేప్పుడు వీళ్ళు ఇంకా హర్షము పట్ట శక్యము కానీ హర్షము అయిపోయింది విత్ ఇన్ టూ మినిట్స్ వాడు గోలు వేశాడు ఏమైంది ఇంకా ఇప్పుడు ఉన్నంత దుఃఖం అదే కానీ ఇంకొకటి ఏమైంది మహాభాగ్యం ఆఖరికి మ్యాచ్ ఎలా వచ్చిందంటే వన్ వన్ అయింది మ్యాచ్ వీడి హర్షం వాట్ వాస్ యూజ్ ఆఫ్ హర్ష కాబట్టి ఆ విధంగా తెలుసుకుని సుఖము నిత్యము కాదు దుఃఖము నిత్యము కాదు కానీ సమచిత్తత్వము నిత్యమవుతుంది అది నిత్యం ఎందుకంటే సుఖ దుఃఖములలో హర్షశోకములతో నిండి ఉండే సంస జీవితమే సంసారము సుఖ దుఃఖముల ఎందు సమచిత్తత్వమును కలిగి ఉన్న మనస్సే ఆత్మ అదే ఆత్మ ఎందుకంటే సమచిత్తత్వం ఉంటే మనస్సు శాంతముగా ఉంటుంది శాంతమైన ఆత్మయే ఈశ్వరుడు అశాంతితో నిండిన ఆత్మయే మనస్సే సంసారం శాంతమైన మనస్సే దేవుడు అశాంతితో నిండిన మనస్సే ఈశ్వరుడు ఆత్మ అశాంతమైన మనస్సు అంటే జీవుడు సంసారం శాంతమైన మనస్సు అంటే ఆత్మ విచ్ ఈస్ ఈశ్వర సో కనుక ఆ సమచిత్తత్వమును దాన్ని స్థుల్య చిత్త దాన్ని ఇంకా కొంచెం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇష్టోపత్తిషు నహృష్యతి సమచిత్తత్వాన్ని ఎలా వర్ణించటం ఇష్టం వచ్చినప్పుడు సమానంగా ఉంటాడు అనిష్టం వచ్చినప్పుడు సమానంగా ఉంటాడు అది వర్ణనే కాదు అది ఏమీ తెలిసినట్టు కాదు ప్రాక్టికల్ గా చెప్పాలి కదా దీనికోసం ఆయన చెప్తున్నారు ఇష్టము వచ్చినప్పుడు నా సృష్టి హర్షము వద్దు అంటే బాణాసంఖ్యా కాల్చడం మైకు పెట్టేసి పెద్ద హడాలు చేసేయటం లేకపోతే పార్టీ త్రో ఏ పార్టీ అన్నాం జంతువులు వేయటం అలాంటివన్నీ వద్దు ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ సుఖం వచ్చింది accepted with equanimity equanimous mind నృత్యతి చ అనిష్టోపత్తిషు కోపము అంటే ఉద్రేకం కోపము అంటే యాంగర్ కాదు క్రోధము అంటే యాంగర్ కోపము అంటే యాంగర్ని తెలుగులో వాడతారు సంస్కృతంలో కోపశబ్దాన్ని యాంగర్ అని వాడరు క్రోధము అనేది యాంగర్ కోపము అంటే ఉద్రేకం సో కోప ప్రకోపం అని విన్నారా ప్రకోపం ప్రా ఉపసర్గ ప్రా ఉపసర్గ కోపమే ప్రకోపం అంటే కొంత ఎంఫసిస్ ఎంఫసిస్ కోసం వచ్చింది ప్రా ఇప్పుడు వీడికి పైత్యం ప్రకోపించిందిరా అంటే కోపం వచ్చేసిందనా క్రోధం వచ్చిందనా కాదు చూస్తే అది కోపము అంటే ఉద్రేకం సో కాబట్టి అనిష్టము వచ్చినప్పుడు ఉద్వేగమును ఉద్వేగము అంటే అలజడి అశాంతి దాన్ని కోపము ప్రకోపించుట అది ఉండదు సమానంగా ఉంటారు అంచేతనే సుఖం వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం అభ్యాస తెలుసుకోవాలి చాలా మందికి సుఖం వస్తే హ్యాండిల్ చేయలేదు చెప్పారు కదా వాడు గోల్ వేసి పారిపోతాడని ఎందుకంటే వీళ్ళకి హ్యాండిల్ చేయటం తెలియదు అలాగే సుఖం వస్తే చాలా గడబడి చేసేస్తారు దుఃఖాన్ని హ్యాండిల్ చేయటం అసలే తెలియదు ఇంకా సుఖాన్ని హ్యాండిల్ చేయలేని వాడు దుఃఖాన్ని హ్యాండిల్ చేస్తాడు అది హ్యాండిల్ చేయలేదు సో అనిష్టం అనిష్టం వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఉద్వేగమునకు గురి అవుతాడు మనిషి అలా ఉండకూడదు తచ్చ ఏతత్ నిత్యం సమచిత్తత్వం జ్ఞానం ఆ పైన మనం చెప్పుకున్నట్టుగా నిత్యము సమమైన చిత్తమును కలిగి ఉండుతాయే జ్ఞానము నేను ఏమైనా మనం చేస్తానంటే సమత్వము అనే సందేశాన్ని మనం ఈ పాఠం నుంచి నేర్చుకోవాలి సమత్వము ఏమిటి సమత్వము కూర్చున్నప్పుడు సమముగా ఉండుట అలాగే విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే గవిడేశ్వరి శ్రీదేవ శ్లోకాకేత పండిత సమదర్శిన సమాన శ్లోకాలు కొన్ని కర్మస్థం పెడుతుంది సో మన రెస్పాన్సెస్ సమముగా ఉండుట అది మాన మానస మనస్సు నుంచి వచ్చే స్పందనలు సమముగా ఉండుట సుఖ దుఃఖములను సమచిత్తముతో స్వీకరించుట అది యోగం తర్వాత పరమాత్మ సముడు నిర్దోషంకి సమం కాబట్టి భగవద్గీత యొక్క ఒక సందేశము అత్యంత ప్రముఖమైన సందేశం ఏది అన్నట్లయితే సమత్వమే సందేశం ఇది మనం గమనించడం ఓం పూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణ